నూట తొంభై రెండవ సంకీర్తనం మునులాలా జనులాలా ముంచిన దేవతలాలా పనిపూని మొక్కరో పరమాత్మునికి కనకాచలము వంటి ఘన దివ్య రథముపై వనజాక్షుడెక్కి వీధి వచ్చివాడే కనకాచలము వంటి ఘన దివ్య రథముపై వనజాక్షుడెక్కి వీధి వచ్చి వాడే వెనుదళమై నడచె విశ్వక్సేనుడిదే దేవిడి కని మని సేవించరో కన్నుల పండుగలు మునులాల జనులాల ముంచిన దేవతలాల పనివూని మొక్కరో పరమాత్మునికి గగనవాహిని వంటి గరుడధ్వజముతోడ అగడై వీధి నేగే చక్రాయుధుడు పగటు విజయముతో పాంచజన్యము పట్టిని నిగిడికొని ఆడరో నిచ్చ కళ్యాణములు నిగిడికొని ఆడరో నిచ్చ కళ్యాణములు మునులాలా జనులాలా ముంచిన దేవతలాలా పనివూని మొక్కరో పరమాత్మునికి వరుస భాగ్యదేవత వంటి అలమేలు మంగ ఉరమెక్కగ శ్రీ వెంకటోత్తముడు నెలవుకొని దివ్య నగరులోనను శరణని బతుకరో సాక్షాత్కరమునా శరణని బతుకరో సాక్షాత్కరమున మునులాలా జనులాలా ముంచిన దేవతలాలా పనిపూని మొక్కరో పరమాత్మునికి